కీర్తన మూడు వందల ముప్పై నాలుగు ఏం సురలును మునులును ఆదికి అనాది హరినామం అరిది వేదశాస్త్రార్థ సంగ్రహము అరయగ ఒకటే హరినామం దురితహరము భవదుఃఖనాశనము అరిభయంకరము హరినామం సకల పుణ్యఫలస్తార విహారము అకలంకము శ్రీహరినామం ప్రకటము సులభము పరమ పావనము అకుటిలమిది శ్రీహరినామం కందువ సదరము కైవల్యపదము అందరికిదియే హరినామం ఎందును శ్రీవేంకటేశ్వరు కరుణకు అందుకోలైన హరినామం